ఇప్పుడు ఇక్కడి నుంచి పోతావు ఒకరి ఇంట్లోకి అక్కడ పోయి ఏదంటే తినేస్తాం పిసాగేసేది అదంతా లోపల జరిపోద్ది మాట్లాడుతుంటే చాలా కష్టంగా ఉంటుంది అప్పుడు పిల్లవాడిని పిలిచి అడుగుతాను నాయన మన ఇంట్లో టూత్ పీక్ ఉందా ఇది కుర్వాణ నేను ఎక్కడికి పోయి ఏం గతకుతానో తెలియదు అక్కడ నాకు అవసరమైంది ఇది ఇది అవసరమని నేను తీసుకుపోను ఎందుకని వాడు పిజ్జా పెడతాడని నాకు తెలియదు అదే కనుక ఇట్లయితే వెళ్ళిపోయింది అది పిజ్జా అయింది అదంతా లోపలికి పోయి చేరిపోయినది ఇప్పుడు అక్కడికి టూత్ పిక్ అవసరమని నాకు తెలియదు కాబట్టి సంపాదన ఎంత కిందకి రాదు ఇది అర్థమైందా అక్కడ కుర్వాణ అక్కడ ఏదైతే రెడీగా ఉందో అప్పుడు పిల్లవాడు అంటాడు అంకల్ తీసుకొని వస్తాను అంకల్ తీసుకురాకో ఇది అర్థమవుతుంది ఇదనమాట కాబట్టి దేహానికి సంబంధించి ఏవేవి అవసరమైతే అవన్నీ ఇవ్వు దేహానికి అవసరం అంటే దేహం ఉన్నంత వరకు దాని అర్థం ఏంటో తెలుసా చివరికి కట్టెలు కూడా కొన్ని ఇంక్లూడెడ్ రేపు దీన్ని తగలబెట్టాలి చూసావా అప్పుడు కొన్ని కట్టెలు కూడా ఇవ్వు దీన్ని రేపు మోసుకొని పోవాలి కదా అప్పుడు కూడా పొడగాటి కట్టెలు రెండు పొట్టివి ఒక ఇరవై ముప్పై కావాల్సి వస్తాయి అవి కూడా విత్సన్వాహన ఆవహంతి అవి కూడా ఆవహంతి ఎక్కడైనా పోవచ్చు కాబట్టి కుర్వాణ ఇక్కడుంటే ఇక్కడ కట్టెలు కొనేవాళ్ళు ఉన్నారు నేను ఎక్కడ పోతాను అక్కడ కూడా ఎవడైనా మంచి మనసు పెట్టుకొని నాకు కట్టెలు కొనేటట్టుగా కుర్వాణా దేహము అని ఎప్పుడైతే అన్నామో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోయినాయి అని అర్థం కాబట్టి మొదటిది ప్లేస్ జపార్థం రెండవది హోమార్థం కాబట్టి మొదటిదేమో మేధస్సుకి ఇదేమో శ్రీకామస్య సంపద కోసం సరేనా ఈ రెండు చేశారనుకోండి ఈ నిరంతరం కూడా నువ్వు ఈ రెండింటి చేస్తూ పోతే మేధస్సు డెవలప్ అవుద్ది రెండు రెండు వస్తాయి కానీ మొట్టమొదట శ్రీ కామస్య చెప్పి కామస్యచ తరువాత కామస్య మొదట చెప్పి మేధా కామస్య తర్వాత తీసుకొని ఉండొచ్చు కాదు ఎందుకో తెలుసా మొట్టమొదట జ్ఞానం వచ్చి తర్వాత సంపద రావాలి మనిషికి అదే అర్థం మొదట జ్ఞానం వచ్చి తర్వాత కనుక సంపద వస్తే ఆ సంపదను పాడు చేసుకోకుండా ఉంటాడు అర్థమవుతుంది మొదటే గనక సంపద వచ్చి మళ్ళీ తర్వాత జ్ఞానం అంటే ఆ జ్ఞానం వచ్చే లోపల ఈ సంపదను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మొట్టమొదటి జ్ఞానాన్ని ఇవ్వు తర్వాత ఇవ్వు వెరీ ఇంపార్టెంట్ ఎందుకని జ్ఞానం గనక ఉంటే సంపదను నేను రక్షించుకుంటూ ఉంటాను దాన్ని ఏ విధంగా ఉపయోగపెట్టుకోవాలని నాకు తెలుస్తూ ఉంటుంది కానీ జ్ఞానం గనక లేకపోతే నేను పాడు చేసుకుంటాను కనుక మేధాకామస్య ముందు శ్రీకామస్య తరువాత యశోజనే సా నిస్వాహ జనే యశ స్వాహ జనే జనేషు సరేనా ఎవరు వాళ్ళు అని అంటే మనకు కావాల్సి వస్తుంది అయ్యా నేను నాకు అందరితో కాదు యశ కీర్తి కూడా కావాలి నాకు యశో జనే సాని స్వాహ యశ జనే అంటే యశస్వినేషు జనేషు మధ్యే యశస్సు కలిగినటువంటి వాళ్ళు జనులు చాలా మంది ఉంటారు ఇప్పుడు ఇది ఎవరిది గురువు మాట్లాడేటువంటిది అంటే ఎవరయ్యా యశస్సు కలిగిన వాళ్ళు ఆచార్యాణం మధ్యే కాబట్టి నాలాగే బోధించేటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో యశస్సు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కీర్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో యశస్వి జనేషు మధ్యే వాళ్ళ మధ్యలో నేను యశస్సు కలిగిన వాడినిగా భవాని ఆ విధంగా కావాలి అది యశో జనేసాని స్వాహ శ్రేయాన్ వస్య సోసాని స్వాహ తం భగప్రవశాని స్వాహ సమాభగప్రవిశ స్వాహ తస్మిన్ సహస్రశాఖే నిభగాహం త్వయి మృజే స్వాహ యథాప ప్రవతాయంతి యథా మాసా అహర్జరం ఏం మాం బ్రహ్మచారిణ ధాతరాయంతు సర్వత స్వాహా ప్రతివేశోసి ప్రమాభాహి ప్రమాపద్యస్వ కాబట్టి యశస్సు కలిగినటువంటి వాళ్ళల్లో కీర్తి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్లల్లో నేను కీర్తిమంతుడిని అయ్యేటువంటి వాడిని కీర్తిమంతుడిని కావాలి అట్లాగే ధనం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్లల్లో నేను గొప్ప ధనం కలిగిన వాడిని కావాలి తం త్వా భగ ప్రవిశ స్వాహ ఇది ఇంపార్టెంట్ తం త్వాం ప్రవిశ స్వాహ తం అంటే ఆ దట్ తం త్వా అంటే నీవు ప్లీజ్ తం త్వా ప్రవిశ ఎవరు నేను ఆ నీలో నేను ప్రవేశించదను గాక తం త్వా త్వం ప్రవిశ తం ఆ త్వా నీలో ప్రవిశ ప్రవేశించదను గాక ఏ నీలో అనంటే నేను బ్రహ్మణ కోశోసి అది కాబట్టి పరమాత్మన కోశోసి భగవంతునికి వరగా ఉండావు కదా నువ్వు అట్టాటి నీలో నేను ప్రవేశించదనగాక అంటే ఇంతవరకు ఎవరు ప్రవేశించున్నారు భగవంతుడు ప్రవేశించున్నారు నేను ప్రవేశించడం అంటే ఏమిటి నేను పరమాత్మ స్వరూపం అయ్యేదనగాక కాబట్టి మొట్టమొదట యశస్సు ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత చివరికి ఇది కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి తం త్వాభగ ప్రవిశాని స్వాహ సమాభగ ప్రవిశ స్వాహ భగ ఓ భగవంతుడా అని అర్థం ఎవరిని ప్రణవాన్ని స మా ప్రవిశ కాబట్టి నేను నీలో ప్రవేశించదును గాక అట్లాగే నీవు కూడా నాలో ప్రవేశించదవు గాక చూడండి అంటే నా నేను నీలో ప్రవేశిస్తాను నీవు నాలో ప్రవేశిస్తావు అంటే ఏకత్వం ప్రాప్తి బాగా అర్థం చేసుకోండి ఏకత్వం నేను నీలో ప్రవేశించి నువ్వు నాలో ప్రవేశిస్తే నేను వేరుగా లేను నీవు వేరుగా లేవు నేనే నేను నీవు నీవే నేను త్వమేవాహం నా సంశయ కాబట్టి నేను నీ స్వరూపంగా మారిపోవాలి ప్రణవ స్వరూపంగా మారిపోవాలి కనుక తస్మిన్ తత్సహస్ర శాఖే నిభగాహం త్వయి మృజే స్వాహ సహస్ర శాఖే అంటే నీవు అంతటా విస్తరించినటువంటిది ఎందుకంటే ప్రతి పదంలో కూడా ఓంకారం ఉంది గనక సర్వవ్యాపకమైనటువంటి ఓంకారం అందువలనే విశ్వరూపంగా మనం చూచాము విశ్వరూప యశ్చందసాం వృషభో విశ్వరూప నువ్వు విశ్వరూపంగా సర్వరూపంగా నువ్వు చూచాము కనుక సహస్ర శాఖే అనేక శాఖలుగా విస్తరించినటువంటి దాని ఈ ప్రపంచం అంతా కూడాను నీ స్వరూపంగా విస్తరించింది నిపగాహం త్వయి మృజే స్వాహ కాబట్టి నేను నీలో నిమజ్జనం అయిపోదునుగాక శోధయామి అంటే నీలో నేను మునిగదనుగాక శోధయామి ఏంటలా అలా మునగడం ఎందుకు అహం పాపకృత్యం చూడు నేను అనేకమైనటువంటి పాపాలు చేసి ఉంటాను జీవితంలో నీలో మునక వేయడం వల్ల నీలో మునక వేయడం వల్ల నేను నిమ్రుజే నిమ్రుజే శోధయామి ప్రక్షాళనం చేసుకుంటూ ఉన్నా నా పాపాలన్నీ కూడాను అహం పాపకృత్యం ప్రక్షాళనం కరవి ఏవేవైతే ఇప్పటివరకు అనేకమైనటువంటి పాపాలు చేశానో ఇవంతా కూడా శోధయామి ప్రక్షాళనం చేసుకుంటూ ఉన్నాను కాబట్టి ఓంకారం అనేటువంటి ఆ పవిత్ర జలంలో నేను మునక వేసి ఆ ఓంకారం అనేటువంటి సరోవరంలో నేను మునక వేసి ఆ ప్రణవ సాగరంలో నేను మునక వేసి సమస్తమైనటువంటి పాపాలు ఏవైతే చేశానో అవన్నీ కూడాను పోగొట్టుకుంటున్నా ఏమిటి అసలు ఈ పాపాలు చేయవలసినవి చేయకపోవడం వల్ల కలిగిన పాపం చెయ్యకూడనివి చేసిన దానివల్ల కలిగినటువంటి పాపం ఈ కృత్యాలు అకృత్యాలు ఈ రెండిట్లో కూడాను ఏ విధంగా అయితే నేను భిన్నంగా ప్రవర్తించానో తద్వారా నాకు లభించినటువంటి పాపం ఏదైతే ఉందో అది ఈ ప్రణవం అనేటువంటి ఈ పవిత్ర జలాల్లో నేను మునక వేయడం వల్ల దీన్నంతా కూడా ప్రక్షాళనం చేసుకుంటూ ఉన్నాను యథా మాసా అహర్జరం యథా ప్లీజ్ యథాప ప్రవతాయంతి యథా మాసా అహర్జరం ఏవం మమ బ్రహ్మచారిణ ఇది కాబట్టి యథా అపహ ప్రవతాయంతి చూడండి నీళ్లు ఎట్లాగైతే ప్రవహిస్తూ ఉంటాయో ఎక్కడికి నిమ్మన ప్రదేశాలకి నిమ్మనవతా ప్రదేశే ఎక్కడైతే పల్లంగా ఉండేటువంటి చోటకి నీరు ప్రవహిస్తూ ఉంటుందో అంటే పల్లంగా ఉండే చోటకి వెళ్ళి ఒక చోట ఆశ్రయస్థానం ఇప్పుడు ఒక సరోవరం ఉంటుంది అది పల్లంలో ఉంటుంది ఎత్తుగా ఉంటే నీళ్లు పోవు కాబట్టి ఎక్కడి నుంచో వచ్చి సరోవరం అందుకని దాన్ని జలాశయము అంటారు జలానికి అది ఆశ్రయస్థానం అక్కడ వచ్చి చేరిపోతాయి అట్లాగే బ్రహ్మచారులందరికీ ఇక్కడ బ్రహ్మచారులు అంటే జ్ఞానం కావాలని అభిలషించే వాళ్ళందరికీ కూడాను నేను ఆశ్రయస్థానం అగుదను గాక కాబట్టి నీళ్లన్నీ కూడా ఏ విధంగా అయితే జలాశయం దగ్గరకు వచ్చేస్తూ ఉన్నాయో అక్కడికి ప్రవహిస్తూ ఉన్నాయో యథా అపహ ప్రవతాయంతి కాబట్టి నిమ్న ప్రదేశాలకు ఏ విధంగా అయితే ప్రవహిస్తూ ఉన్నాయో అట్లాగే యథా మాస అహర్జరం అహర్జరం సంవత్సరం మాసాహ మాసాలన్నీ కూడాను సంవత్సరం ఎట్లాగైతే కలిసిపోతూ ఉన్నాయో నీళ్లన్నీ కూడా నిమ్మ ప్రదేశానికి వచ్చి జలాశయం ఎట్లాగైతే చేరిపోతూ ఉన్నాయో నెలలన్నీ కూడా సంవత్సరంలో ఎట్లా కలిసిపోతూ ఉన్నాయో యథా మాస అహర్జరం నెలలెళ్ళి సంవత్సరంలో కలవడం ఏమిటి స్వామీజీ ఇదిగో క్షణాల దగ్గర నుంచి లెక్క క్షణాలు వెళ్ళి నిమిషాల్లో కలుస్తాయి నిమిషాలు వెళ్ళి గంటల్లో కలుస్తాయి గంటలు వెళ్ళి రోజుల్లో కలుస్తాయి రోజులు వెళ్లి వారాల్లో కలుస్తాయి వారాలు వెళ్లి పక్షాల్లో కలుస్తాయి పక్షాలు వెళ్లి మాసాల్లో కలుస్తాయి మాసాలు వెళ్లి ఒక్కొక్క క్షణం గడుస్తూ ఉందంటే అది పోయి నిమిషాలు కలిసిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కాలం ముందుకు పోతూ సంవత్సరాలు ఎట్లాగైతే తయారవుతున్నాయో ఇవన్నీ పోయి సంవత్సరంలో ఏ విధంగా అయితే కలిసిపోతూ ఉన్నాయో అట్లాగే ఏవం మాం బ్రహ్మచారిణ మాం ఏవం ఈ విధంగా బ్రహ్మచారిణ ఆయంతో అది ఇంకేలేదు కాబట్టి నా దగ్గరికి నా జ్ఞానాన్ని అందుకోవడానికి జనమంతా కూడా ఆ విధంగా కదిలి వచ్చేదరుగాక ధాతరాయంతో సర్వత స్వాహ ప్రతివేశోసి ప్రమాభాహి ప్రమాపద్యస్వ అది కాబట్టి నువ్వు దాతవే నువ్వు అనుగ్రహించేటువంటి దానివి కాబట్టి ఓ ప్రణవ ఇప్పుడు స్వాహ నీకు నేను శరణంటూ ఉన్నా ఏంటో తెలుసా ప్రతివేశోసి ప్రతివేశ అసి నువ్వు మా పక్కింటి దాని అయ్యావు అది అది కాబట్టి నాకు ఇప్పుడు ఆశ్రయస్థానం అంటే ప్రతి ఐ మీన్ ప్రతివేశ అంటే మనం ఎక్కడైతే నివసిస్తూ ఉంటామో ఆ నివాస స్థానం ప్రతివేశ కాబట్టి ప్రతివేశ అసి నువ్వు నాకు గృహమయ్యావు ఇళ్ళై కూర్చున్నావు ప్రతివేశోసి ఎవరికి నాకు నేను ఉండడానికి నువ్వు ఇల్లు అయ్యావు అని అర్థం ఇల్లు అవ్వడం ఏంటంటే శ్రమ అపనయ స్థానం శ్రమ అపనయ స్థానం దుఃఖ అపనయ స్థానం శోక అపనయ స్థానం కాబట్టి దుఃఖాన్ని పోగొట్టుకునేటువంటి ఒక ఇల్లుగా నాకు మిగిలిపోయావు ఎందుకో తెలుసా జీవుడు ఎప్పుడు కూడాను అవిశ్రాంత బాటసారి విరామం ఎరుగినటువంటి బాటసారి ఈ ఒక్క జన్మలోనే కాదు అనేక జన్మల్లో మనం కదిలి వస్తూ ఉన్నాం ఈ ప్రయాణం ఒక్కరోజుతో ప్రారంభమైంది కాదు అనేక జన్మల్లో అలిచిపోయాం కాబట్టి అలిచిపోయినటువంటి వాడు తిరిగి తిరిగి తిరిగి తిరిగి ఇంటికి వస్తాడు అందుకని మధ్యలో మనం ఎక్కడైనా పట్టుకుంటే లేదు సార్ నేను బాగా అలిసిపోయాను ఇంటికి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాడు ప్రతివేశ కాబట్టి ఇంటికి వచ్చేది ఎందుకు అని అంటే శ్రమను పోగొట్టుకోవడానికి కాబట్టి నాకు ఎక్కడ శ్రమ పోవాలని ఆలోచన చేస్తే ఇంట్లో కూడా శ్రమే ఇల్లు కూడా శ్రమే కాబట్టి శ్రమ అపనయ స్థానం శ్రమను పోగొట్టుకునేటువంటి స్థలం ఏదన్నా ఉంటే ఆశ్రయం ఏదన్నా ఉంటే అది నీవే కాబట్టి నా శ్రమలన్నీ పోయేది ఎక్కడో తెలుసా నీవు నాకు ఆశ్రయంగా మారినప్పుడే నా శ్రమలన్నీ కూడా పోతాయి అటువంటి ప్రతివేశోసి ప్రమాబాహి ప్రమాపద్య స్వ ఆ ప్రమాబాహిలో కూడా మా తీసేయాలి ప్లీజ్ మా తీసేసి మా అంటే నన్ను అని ఇక్కడ ప్రభాహి అదే ఆడ ప్రమాబాహి వేదం మా తీసేసేయాలి కాబట్టి అక్కడ ప్రమాబాహి ఉంది మా తీసేసా మా అంటే మాం మాం ప్రభాహి నన్ను ప్రకాశింపజేయి ప్రభాహి నన్ను ప్రకాశింపజేయి కాబట్టి నేను నీలో ఆశ్రయిస్తాను నువ్వని తెలుసుకున్నాను శ్రమలు నీ దగ్గరే నాకు పోతాయని అర్థం చేసుకున్నాను నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను ఓ ప్రణవమా నిన్ను ధ్యానిస్తూ ఉన్నాను నేను ప్రమాపాహి మాం ప్రభాహి నన్ను ప్రకాశవంతం చెయ్యి ప్రమాపద్య స్వా నన్ను చేరు లేకపోతే నన్ను పొందు అంటే నీకు నాకు వేరు లేకుండా నేను నీలో ఐక్యమయ్యేదను గాక కాబట్టి ఇది ప్రణవోపాసన ఓంకారోపాసన కాబట్టి ఓం అనేటువంటి ప్రణవ ధ్యానం ఏదైతే మనం చేస్తూ ఉన్నామో ఇది వేదంలో ఉండేటువంటి సారభూతమైనటువంటి విషయము ఓంకారము ఈ ఓంకారం అనేటువంటిది భగవంతుని యొక్క నామము నామికి నామానికి తేడా లేదు గనక ప్రణవ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని ధ్యానించడానికి ప్రణవం అనేటువంటిది మనకు ప్రతీకోపాసనం దీనిని ఉపాసించడం ద్వారా ఓంకారోపాసన ద్వారా భగవంతుని మనం పొందగలము పేరుతో పిలిస్తే మనిషి ఎట్లా బలుగుతూ ఉన్నాడో భగవంతుని యొక్క నామంతో పిలిస్తే భగవంతుడు కూడా బలుగుతాడు భగవంతుడు ఉన్నవాడే ఉన్నవాడైనా కూడా ఉన్నవాళ్ళని కూడా పిలిస్తే గానీ బలకరు కాబట్టి భగవంతుడు ఉన్నవాడే అయినప్పటికీ కూడాను ఆయన కూడా మనం పిలవాలి ఎలా పిలవాలి నా పేరుతో పిలిస్తే లాభం లేదు ఆయన పేరుతో పిలవాలి ఆయన పేరేంటి తస్యవాచక ప్రణవ అర్థమవుతుంది కాబట్టి ఏ శబ్దం అంటే ఆ శబ్దం ఏ రూపం అంటే ఆ రూపం మంచిదే కాదనడం లేదు ఎందుకని అన్ని రూపాలు భగవంతుడి అన్ని నామాలు భగవంతుడివే కాబట్టి స్వామీజీ నిన్న అతి లోకం అన్నప్పుడు అధి జ్యోతిషం అన్నప్పుడు అగ్ని సూర్యుడు ఈ మధ్యలో వాయువు విద్యుత్తులు ఇట్లా చూచాం కదా నిన్న ఆపహ విద్యుత్తు ఇదంతా చూచాం కదా అట్లా లేకుండా పోని మనిషినే కూర్చొని పెట్టి ఇది చూడండి తమాషా ఇప్పుడు ఫోటో పెట్టుకొని ఉన్నాం ఒక రూపం పెట్టుకుని ఉన్నాం ప్రతిమ అదిగో కృష్ణుడు ప్రతిమ కాబట్టి స్వామి ఏదైనా ఆలంబనమే గనక అన్ని చోట్ల భగవంతుడు దేని మీదైనా ధ్యానం చేయొచ్చు దీని మీద మనసు లగ్నం అయితే దీని మీద ధ్యానం చేయొచ్చు ఓకే కానీ ఒక్కటి ఇదేమని డబ్బా అని ధ్యానం చేస్తే మనం కూడా డబ్బా అయిపోవాలి కాబట్టి ఇది పరమేశ్వరుడు అనేటువంటి ధ్యానం చేయాలి సో స్వామిజీ నేను పరమేశ్వరుడిని ధ్యానం చేస్తాను ఎవరిని నా భర్త చెయ్యి ఇంకంతకన్నా అదృష్టవంతుడు ఎవరుండాడు ఎందుకని నువ్వు ధ్యానం చేసిందో అతను కదలకుండా ఊగుతావు చాలు అక్కడ గంతగా పనిష్మెంట్ ఏం కావాలి నువ్వు ఇచ్చే పనిష్మెంట్లో హైయెస్ట్ ఇది అర్థమవుతుంది కాబట్టి ఏ వ్యక్తి మీదైనా ధ్యానం చేసి నథింగ్ రాంగ్ కాకపోతే ఏంటంటే మనిషి కదలకుండా ఉండలేడు ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను అనుకోండి ఆయన మీద ఆయన ఇచ్చిటిటంటే నేనేం చేయాలి అర్థమవుతుంది అందుకని మనిషి మీద ధ్యానం చేయగలరు విగ్రహం మీద చేశాను నువ్వు ఒక చిన్న ఒక రాయి పెట్టుకొని ధ్యానం చేసినా బెస్ట్ ఎందుకంటే కదలదు దాని దగ్గర కూర్చొని మనం కదలకుండా ఉంటాం మనిషిని పెట్టుకున్నాం అనుకో నువ్వు ధ్యానం చేసే సమయానికి ఇట్ అంటాడు అది ఎందుకని అది ఎందుకని అది ఎందుకని ఇప్పుడు దాని మీద ధ్యానం అర్థమవుతుంది కాబట్టి ఏవైతే మనకు ఫెమిలియర్గా ఉంటాయో వాటి మీద ధ్యానం చేసే తప్పు లేదు వచ్చిన బాధ ఏంటంటే వాటి ఎఫెక్ట్స్ మన మీద పడతాయి ఏదంటే ఆ పదాల మీద ధ్యానం చేయడం లేదు ఇప్పుడు డబ్బాడ బాడ బాడ బాడ బాడ బాడ బాడ బాడ బూడ బూడ బూడ బాడ బూడబ్బా ఇదేం జ్ఞాపకం ఇంతకుముందు డబ్బాలో డబ్బు పెట్టడం అనేది జ్ఞాపకం ఇంక పరమేశ్వరుడు ఎక్కడుంటాడు అదే కృష్ణ అన్నావనుకో అనుకో అది ఆయన పేరే ఇంకో రెండో పేరు కానే కాదు అది కృష్ణ అంటే ఎవరు ఆయనే ఆ రూపం ఎవరిది చెప్పండి భగవంతుడిది అది ఇంకెవరికి ఉండదు ఆ రూపం ఎవరికి ఉండే అవకాశం లేదు అందుకని ఎక్కడైనా మీరు పోతూ ఉండండి ఆలయమే అవసరం లేదు మీరు నడిచిపోతూ ఉన్నారు నిర్జన ప్రదేశం ఒక అరణ్యం అక్కడ ఒక చెట్టు కింద ఒక కృష్ణ విగ్రహం పెట్టుంటే ఏం చేస్తారు మీరు దండం పెడతారు చూచారా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అది భగవంతుడిదని నీకు తెలుసు నేను భగవంతుడి జ్ఞాపకం చేస్తూ ఉంది కాబట్టి అనేకమైనటువంటి శబ్దాలు ఏదో ఒక్కొక్క శబ్దం మీద నేను ధ్యానం చేస్తాము అని కాకుండా ఏదైతే నువ్వు జపం చేస్తున్నావో తజ్జప తదర్థ భావనం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ రాంగ్ అన్నది చెప్తున్నా మీకు ఇంకే ఎందుకని అర్థభావనం లేదు సౌండే అర్థమవుతుందా ఇప్పుడు సౌండ్ దేని మీద ధ్యానం చేయమంటావు నన్ను ఏదైతే జపం చేయాలనో తజ్జప తదర్థ భావనం కాబట్టి జపం ఏదైతే చేస్తూ ఉన్నామో ఇప్పుడు ఓంకారం అని అన్నాం అనుకోండి ప్రణవ ధ్యానం ఓం అని నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే ఈ ఓంకారం ఏంటో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం నీకు అర్థమవుతుంది అది ఎట్లా భగవంతుని యొక్క వాచకమో తస్య వాచక ప్రణవ ఎట్లా శాస్త్రం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది కాబట్టి ఓంకారం నువ్వు అర్థం చేసుకున్న తర్వాత ఓంకారము ఓంకారేశ్వరుడు ఇద్దరు కాదు రెండు ఒకటే ఇది జ్ఞానం కాబట్టి ఈరోజు మనం ఈ ప్రణవ ధ్యానం ఇది ఎట్లా పరమాత్మ దగ్గర తీసుకుపోద్దని చూచాం రేపు గాయత్రి టుమారో గాయత్రి అన్ని ఉపాసనలు కాబట్టి అధిలోకం ఎట్లా ఉపాసించాలి అది జ్యోతిషం ఎట్లా ఉపాసించాలి అది విద్య ఎట్లా ఉపాసించాలి అది ప్రజ ఎట్లా ఉపాసించాలి ఇవన్నీ కూడా మనం చూచాం అధ్యాత్మం అదైన తర్వాత ఇప్పుడు ప్రణవ ధ్యానం